హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ ఈరోజు మనము పెండ్బుళ్ళి రహస్యం నుంచి ఇరవై పాయింట్ అహం వేద్మి అన్నానా విశ్వామిత్రుడు లాగా అని చెప్పేసి ఆ విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం అహం వేద్మి అని చెప్పాను నేను లాగా అంటే నాకైనా తెలుసు అనే ఒక వర్డ్ ఇది రామాయణాలు వస్తాయి బాలకాండము బాలకాండంలో పద్దెనిమిదో సర్గము పద్నాలుగో నంబర్ ఒక శ్లోకం ఇది ఆ శ్లోకం ఏమంటే అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చేమే తపసి స్థిత అనే ఒక శ్లోకం అక్కడ ఈ విషయం వస్తుంది అహం వేద్మి అని చెప్పేసి అంటే నాకైనా తెలుసు అనే ఒక వర్డ్ అనమాట అని పెంపుళ్ళే చెప్తా ఉంది రామాంజులు వారి దగ్గరే నేను ఈ అహం వేద్మి నాకైనా తెలుసు అని ఒకంత ధైర్యంగా నేను ఉన్నానా నేను ఎందుకు ఇక్కడ ఉండాలా ఈ తిరుకోళూరులో వైత్తమానిది పెరుమాళ్ గుడి యొక్క దగ్గరే నేను ఇన్ని సంవత్సరం ఉన్నాను కానీ నాకు ఆయన గురించి ఏం తెలుసు నేను ఇక్కడ ఎందుకు ఉండాలా అని చెప్పేసి ఈరోజు ఆ మాట చెప్తా ఉంది దాని గురించి మనము ఈరోజు తెలుసుకుందాము ఫస్ట్గా విశ్వామిత్రుడు ఆయన ఒక యజ్ఞ రక్షణ కొరకు దశరథ మహారాజ్ యొక్క కుమారుడైన శ్రీరామచంద్రమూర్తిని తీసుకుని పోవాలని వచ్చే ఒక దృశ్యముది దాని గురించి మనం ఈరోజు తెలుసుకోపోతున్నాము దీంట్లో ఫస్ట్ మనము తెలుసుకోవలసిన విషయం ఏమంటే దశరథ మహారాజ్ యొక్క అంతఃపురంలో శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్ భగవంతుడు అక్కడ ఉన్నాడా మామూలుగా మీరు అనుకోండి ఒక భగవంతుడు ఎవరికైనా దర్శనం ఇస్తున్నాడంటే మన శాస్త్రంలో ఎన్నో మందికి ఆయన భగవంతుడు దర్శనం ఇచ్చింది మనకు తెలుసు మనము శ్రీమద్ భాగవతం చదివినప్పుడు అక్కడక్కడ మంచి మంచి భక్తులు వస్తారు వాళ్ళకు భగవంతుడు దర్శనం ఇచ్చిన విచారం వచ్చేసి చాలా క్లియర్గా మనకు శాస్త్రం ద్వారా తెలుస్తుంది కానీ అక్కడ ఆయన ఏం చెప్తున్నారు అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు జస్ట్ ఒక ఒక ఒక శ్లోకం చెప్పేంతసేపు భగవంతుడు వాళ్ళకి దర్శనమిస్తాడు మరీ గంట గంటల కూర్చొని వాళ్ళతో మాట్లాడు ఏదో కొద్దిసేపు వస్తాడు కొంచెమంది అంటారు ఒక హరి అనే చెప్పేంతసేపు కనిపిస్తాడు మళ్ళీ ఒకటి మాటలు వినిపిస్తుంటుంది లేక కొంచెమందితోటి అయితే కొద్దిగా ఎక్కువసేపు ఉంటాడు ఈ రామావతారం కృష్ణావతారము ఇది ఒక ప్రత్యేకత ఏమంటే ఆ సాక్షాత్ దేవాది దేవుడు అందరితో భక్తులతో మధ్య తిరుగుతూ లీలలు చేస్తూ ఉండేవాడు అది వచ్చి చాలా ఆశ్చర్యమైన విషయం ఇక్కడ దశరథ మహారాజ్ ఎప్పుడు చూస్తూ ఉండొచ్చు శ్రీరామచంద్రమూర్తిని ఎప్పుడు చూస్తూ ఉండొచ్చు ఆ వైకుంఠ నాథుడు శ్రీమన్నారాయణ్ణి ఆయన ఆయన ఇంటి లోపల అక్కడ ఇక్కడ అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాడు ఎంత ఎంత పుణ్యం చేసి ఉండాలా ఎంత భక్తి చేసి ఉండాలా ఆయనకు పుత్రుడుగా భగవంతుడు అవతారం చేసి ఉండాలంటే ఏ స ప్రతి సందర్భంలో ఆయన ఆయన కళ్ళ ముందు తిరుగుతున్నాడంటే దశరథ మహారాజు కళ్ళ ముందు శ్రీరాముడు ఎంత ఎంత గొప్ప వ్యక్తి అయి ఉండాలి ఎంత మహాభక్తుడు అయి ఉండాలా దశరథ మహారాజు అటువంటి ఆయన విశ్వామిత్రుడు వస్తూ ఉన్నాడంటే భయపడిపోయినాడు తన కొడుకుని ఆయనతోటి పంపించాలంటే భయపడిపోతా భయపడిపోతున్నాడు అంతే ఆయన ఏమంటున్నాడు ఆ సందర్భంలో ఏమంటున్నాడు నాకు ఆయన తెలుసు అంటున్నాడు అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అయ్యా నీ కొడుకు గురించి నాకు బాగా తెలుసు వశిష్ఠోపి మహాతేజ ఇంక పక్కనే ఉన్నాడు కదా మీ కులగురు వశిష్ఠుడు ఆయనకు కూడా తెలుసయ్యా ఆయన ఎవరని ఏ చేమే తపస్సు స్థితో తపస్సు చేసిన వాళ్ళకి అందరికి తెలుసు ఆయన ఎవరు అని చెప్పేసి ఈ యొక్క పాయింట్ చెప్తున్నాడు చూడండి తపస్సు చేసిన వాళ్ళకు నీ యొక్క ఏంటో తిరుగుతూ ఉండే ఆ వ్యక్తి ఎవరని తెలుసు అని చెప్తున్నాడు ఇక్కడ మనం విశ్వామిత్రుడు ఒక గొప్పతనం ఏమని మనము ఈరోజు తెలుసుకుందాము దేవాది దేవుడు తన తండ్రిగా పిలిపించే దశరథ మహారాజే భయపడిపోవాలంటే ఆ పర్సన్ ఒక ఆయన ఎంత బలం ఉండేవాడు ఎట్లా బలం సంపాదించుకున్నాడో దాని వెనకల ఒక రీజన్ ఏమి తర్వాత మనం ఈ విషయాన్ని కూడా వస్తాము అహం వేద్మి ఆ ఒక బెంపులో చెప్పే మాట కూడా వస్తున్నాడు ఈ శ్లోకాలు మనం అక్కడక్కడ పాయింట్స్ని మొత్తం కొద్దిగా తెలుసుకోదాము తపస్సి స్థితో అని చెప్తున్నాడు కదా తపస్సు తెలిసిన మాకు అర్థమవుతుంది అయ్యా ఆయన ఎవరు అని చెప్పేసి చెప్పేసి ఆ విషయం చెప్తున్నాడు చూడండి దాన్ని మేము గట్టిగా పట్టుకునేది సో దాని గురించి కూడా దీని వెనకాల ఏమేమి ఉంది కొద్దిగా మనం ఈరోజు తెలుసుకుందాము మనం షా ఒక సాధులంటే వాళ్ళ యొక్క శక్తి ఏమిటి వాళ్ళ యొక్క భక్తి ఏమిటి వాళ్ళు ఎంత శక్తి ఉండేవాళ్ళు వాళ్ళు చూడ్డానికి ఎట్లా ఉంటారు వాళ్ళ నిజ స్వరూపం ఎట్లా ఉంటుంది అనే విషయం మనము తెలుసుకుందాం ఒకసారి కుషనాభనొక్క కుమారుడు గాది ఆ గాది ఆయన ఒక పిల్లడే ఆయనదొక కొడుకే విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు భూపర్యటనం చేసుకునేసి అక్షోయిణి సైన్యంతో తన రాజ్యం మొత్తం తిరుగుతూ ఉంటాడు రాజు అప్పుడు రాజ్యం మొత్తం తిరుగుతూ తిరుగుతూ ఆయన వశిష్ఠుని ఒక ఆశ్రమానికి వస్తాడు అంటే రాజ్యంలో ఏమైనా అనైతికమైన చెడు కార్యాలు ఏమైనా జరుగుతుందా పౌరులు ఏమైనా తప్పుగా ఏమైనా ప్రవర్తిస్తున్నారా అని ఒక రాజు ఒక కర్తవ్యము అందుకు రాజు తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు తిరుగుతుంటే వశిష్ఠుని ఒక ఆశ్రమం చూస్తాడు వశిష్ఠుని ఒక ఆశ్రమానికి వస్తాడు చాలా సరళంగా ఉంటాడు వశిష్ఠ మహర్షి అక్కడ ఉండే వాతావరణం చూస్తేనే చాలా నచ్చింది విశ్వామిత్రకు ఎంత చక్కగా అక్కడక్కడ వేదాలు నేర్చుకునేసి ఋగ్వేద వాళ్ళు ఒక సైడ్ ఆతరణ వేద వాళ్ళు ఒక సైడ్ యజుర్వేద వాళ్ళ ఒక సైడ్ ఋగ్వేద వాళ్ళు ఇంకొక సైడ్ అక్కడక్కడ చెట్ల కింద మళ్ళీ మళ్ళీ చదువుతూ మంచి మంచి స్వరాలతోటి వేదాల్ని గాయనం చేస్తూ మంది ఉపనిషత్తులు చదువుకొని వేరే వేరే శాఖ వాళ్ళు వేరే వేరే శాఖ చదివేవాళ్ళు సంహిత చదివేవాళ్ళు గణపాటిలో ఒక చోట పదం ఒక చోట క్రమం ఒక చోట అట్లే నేర్చుకుని నేర్చుకుని ఎంతోమంది వేల వేల మంది అక్కడ ఆశ్రమంలో వేదాలు నేర్చుకుంటా ఉన్నారు ఎంత చక్కగా ఉందంటే ఒక జంతువులు జంతువులు అంత ప్రేమంగా ప్రవర్తిస్తున్నది ఆవు పులిలు స్నేహంగా ఆడుకుంటున్నాయి జింకలు సింహలు మంచిగా ఆడుకుంటున్నాయి ఏనుగు దాని మధ్య ఆడుకుంటున్నాయి చిన్న చిన్న కుందేలు ఇదంతా మంచిగానే పిచ్చుకలు అన్నీ ఒక్కొక్కరొకరు ఫ్రెండ్షిప్గా మంచి స్నేహంగా అన్నీ ఆడుకొని తిరుగుతూ ఉంది ఆశ్రమ చుట్టూ ఎంత చల్లటి వాతావరణము అక్కడక్కడ మంచి సుగంధ భరిత భరితమైన పుష్పాలు ఆశ్చర్యపోతున్నాడు ఇది మన రాజ్యమా ఎంత ఒక్క సత్వగుణము మంచి మంచి భగవంతుని యొక్క కీర్తనాలు ఎంత బాగుంది దయించి ఆయన ఒకసారి కలుస్తాము చూస్తామని చెప్పేసి ఆ వశిష్ఠుని చూడడానికి లోపలికి వస్తాడు వశిష్ఠుని చూడ్డానికని లోపలికి వస్తాడు వశిష్ఠుని ఒక ఆశ్రమం చూస్తే అక్కడ లోపల ఎటువంటి ఒక యాజ్ఞికులు ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఆ ఏరియాలో అది చూస్తేనే ఆశ్చర్యంగా ఉంది కొంచెమంది ఒట్టి గాలే తీసుకుని బతికేవాళ్ళు కొంచెమంది ఒట్టి నీళ్ళు నీళ్ళు తాకుని బతికేవాళ్ళు కొంచెమంది ఒట్టి ఎండిపోయిన ఆకుల్ని తినేసి బతికిన వాళ్ళు కొంచెమంది మాత్ర ఈ గడ్డలు దుంపలంతా తినేసి బతికేవాళ్ళు అది లాస్ట్ ఇంకా మనకి మనకు తెలుసు కదా ఏకదశకు ఒకరోజే అన్నం లేకుండా ధాన్యాలు లేకుండా ఏదో ఎప్పుడు ద్వాదశ వస్తుంది అది అంత తినేసి మళ్ళీ ఒక్కొక్కరు ఎంత తింటారంటే ఊహించలేము ఒక్కొక్కరు ప పండ్లు పండ్లు అంటున్నారు చూస్తే పండు ఏమంటే పనసకాయ ఉంటుంది అంతంత మెత్త పండులు తినేసి ఏకాదశి వ్రతం అని చెప్పేసి ఏదో దాన్ని కూడా కష్టపడి చేసినట్లు రేపు ఎప్పుడప్ప పారాయణ టైం ఎప్పుడు ఎప్పుడు దీన్ని రేపు అన్నం తింటామని వెయిట్ చేసే వాళ్ళు అదెంతో మంది ఉంటారు ఈయనొక ఆశ్రమంలో ఆ ఉడకబెట్టిన వస్తువులు తినేవాళ్ళే లేరు మొత్తం అక్కడికి ఎండ్ లాస్ట్ అంటే ఏం ఇది ఏమంటే లాస్ట్ తినేవాళ్ళు ఎవరంటే ఇదే దుంపలంతా తినేవాళ్ళు అంతే వాళ్ళది లాస్ట్ చాలా మంది దాంట్లో ఒట్టి తినకుండా ఉండేవాళ్ళు వాళ్ళు ఎట్లా ఉన్నారో ఆ టైంలో అంత ఊహించలేము మంది ఎండిపోయిన ఆకులు మాత్రం తినేది ఇట్లా అంతా వాళ్ళు ఉన్నారు అందరిని చూస్తున్నారు అందరు రాజు వచ్చినాడు సరే వచ్చిన వెంటనే ఆయనకు అర్ఘ్యపాద్యాలంతా ఇచ్చేసి వశిష్ఠుడు ఆయన ఆహ్వానం చేసి కూర్చోబెట్టేసి కొద్దిగా అప్పటికప్పుడు రెడీ ఉన్న కొన్ని కందమూలాల్ని ఇచ్చినాడు సో ఆయన విశ్వమిత్రుడు ఒక మంచి మంచివాడు రాజు ఆయన అన్నాడు ఎందుకు మీరు సాధులు కదా మీరు పెట్టుకోండి మీకోసం వాళ్ళకేం రెడీ ఉంటుంది కదా ఆ సాధులు మీరు మీకోసం ఇది ఉంచుకోండి మాకు అవసరం లేదు మా దగ్గర అన్ని వంట వాళ్ళందరూ ఉన్నారు మాకు ఎప్పుడన్నా అక్కడ ఎక్కడన్నా అక్కడ తినచ్చు మా దగ్గర అన్ని సరుకులు ఉన్నాయి పాప మీరంతా అడవిలో తిరుక్కొని ఎంతో కష్టపడి తీసుకొని వచ్చి ఉంటారు మాకు ఇదా మీరు పెట్టుకోండి అంటే లేదు మా మేము వేదాలు చదివినకి అర్థం ఏముంది ఇంటికి వచ్చిన ఒక అతిథిని సత్కరించలేకపోతే రాజా నీవు ఇది తీసుకో అని చెప్పేసి ఇప్పుడు అర్జెంటుకి ఇది తీసుకో కందమూలాలు తర్వాత కొద్దిసేపులే మీ అందరికి ఒక అక్షోణి సైన్యం వచ్చింది ఒకరిద్దరు కాదు దాన్ని మళ్ళీ ఏనుగులు గుర్రాలు దాంతో ఒక పెద్ద టీమే ఉంది సో ఏమి కష్టపడేదేం లేదు నీవేం దాని గురించి ఆలోచించదు కొద్దిసేపులే మనం మేము రెడీ చేసిస్తాము మధ్యాహ్నం టైంకి వచ్చినారు కొద్దిగా తినేసిపోండి అని చెప్పి చెప్తున్నారు వశిష్ఠుల వారు విశ్వామిత్రుడు ఇంకైనా చాలా బ్రతిమాలితే సరే అన్నాడు లేదు మేము చాలా మంది ఉన్నాము వశిష్ఠుడు అన్నాడు ఏం అదంతా నీవేం ఆలోచించద్దు మా దగ్గర కామధేను ఉంది శబల ఉంది ఎంతమంది ఉన్నా పర్వాలేదు అని రెడీ చేస్తాము దాని గురించి నీవేం ఆలోచించద్దు రాజా కొద్దిసేపు ఉండని చెప్పేసి శబలని పిలుస్తారు కూతురులాగా పెంచినాడు శబలని పిలిచిన వెంటనే వశిష్ఠుడు పిలిచిన వెంటనే పరిగెత్తుకుని వచ్చింది అంబా అని చెప్పేసి పరిగెత్తుకుని వచ్చి ఆ గడప గడ నిలబడింది అయితే వశిష్ఠుడు అంటాడు శబల రాజుగారు వచ్చినాడు నరాధిపతి అయిన మన ఊరుకు రాజు మధ్యాహ్న సమయాలకు వచ్చినాడు సో ఆయనకు మంచి సత్కరించాలా మనము ఉపచారం చేయాలా వాళ్ళ వాళ్ళకి ఏది కావాలి అదే పర్వతో అంత పర్వతంత రాశిగా అన్నం వండి పెట్టాలా మళ్ళీ ముద్ద కాకూడదు విడివిడిగా ఉండాలా మంచిగా ఉండాలా తీపు తినే వాళ్ళకి తీపు కారం తినే వాళ్ళకి కారము పులుపు తినే వాళ్ళకి పులుపు ఏ ఏ నాలుగకి ఏది నస్తుందో అటువంటి వెరైటీ అక్కడ ఉండాలా ఎన్ని రకాల పచ్చడ్లు ఎన్ని రకాల సాంబార్లు పప్పులు కూరలు ఏమేమి ఉంది పంచపక్ష పరమాణం ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని షడ్రసోప ఆరు రకాల రసాలు కలిసిన అన్ని ఆహారం ఉండాల ఎవరు నాకు ఇష్టమైన ఆహారం దొరకలేదని కాకూడదు వాళ్ళు వాళ్ళ నాలుగకు తగ్గట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉంటారు కొరికి మందికి మజ్జిగకు తాలింపు వేసని వస్తాయి మందికి ప్లెయిన్ మజ్జిగ కావాలా మందికి లైట్ లైట్గా కారం ఉండాలా కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు కదా ఇంకా కొద్ది సైనికులు తాగు తాగే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కావాల్సిన ఐటమ్స్ కూడా ఉండాలా సో ఒక క్షణం లోపల టగడగడగడగానే వెండి ప్లేట్లు తయారు చేసింది ఒక అక్షోయిణి సైన్యానికి ఏమేమి కావాలో అన్ని ఆహారాలు రెడీ అయింది ఆశ్చర్యపోతున్నాడు విశ్వామిత్రుడు ఎక్కడి నుంచి వచ్చింది క్షణలోపలు అది ఎటువంటిది వాళ్ళ వాళ్ళ పక్కన వాడికి దొరికి ఇది కావాలంటే అది దాని తర్వాత నాకు ఇటువంటిది ఒక దొరికితే బాగుంటుంది అనుకుంటే వాడికి అటువంటి రకాలు ఇంతవరకు తినలేని తీపులు ఇంతవరకు తినలేని గొజ్జి ఏమంటారు పచ్చడ్లు రకరకాల ఐటమ్స్ అన్ని అన్నము నెయ్యి ఇది చెరుకు జ్యూసులు ఏం కావాలో అది వాళ్ళు వాళ్ళ ప్లేట్కి వచ్చి పడతా ఉంది ఆ ప్లేట్లు వాళ్ళకి ఏం నచ్చుతుందో అదన్నీ వాళ్ళ ప్లేట్లు ఉన్నాయి ఆశ్చర్యపోతున్నారు అందరూ పెద్ద పెద్ద గ్రూపే ఉంది ఒకరిద్దరు కాదు కదా ఆ రాజర్షి ఆయన పరివారం ఉంది ఒక సైడ్ నుంచి తర్వాత అంతపురంలో ఉండే స్త్రీలు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు పురోహితులు ఉన్నారు రాజుతోటి అందరూ భలే హ్యాపీ అయిపోయినారు దీన్ని తినేసి భలే ఆనందపడిపోయినారు ఆడవాళ్ళంతా ఇంతవరకు మనం చేయలేమే ఈ వంట ఎట్లా చేసినాడు ఒక సాధు వశిష్ఠుడు ఇదంతా ఎట్లా చేయగలుగుతున్నాడు ఎట్లా జరిగింది ఇదని చెప్పిస్తే వశిష్ఠుడు అంటాడు ఇదంతా నేను చేసింది కాదు ఇంత మంచి వంట చేసింది మా శబల మా కామధేను అని చెప్పి చూపుతాను చూపిస్తున్నాడు అందరికీ అయితే ఆ విశ్వామిత్రుడికి అనిపించింది చూడండి ఏం వద్దు ఏం వద్దు అన్నాడు ఫస్ట్ మీకు ఇబ్బంది వద్దు మా దగ్గర అన్ని మనుషులు ఉన్నారు ఏదో ఒకటి మేము తింటామండి ఎందుకు మీకు ఇబ్బంది ఎందుకు మాకు ఉండే దాంట్లో చాలు మేము దాంట్లో ఆనందంగా ఉంటామని చెప్పే వశిష్ఠుడు ఇప్పుడు మనసు మారింది ఎట్లా ఒక విశ్వామిత్రుడు మనస్సు ఎట్లా మారింది చూడండి అంతకుముందు అది ఏమొద్దు ఏమొద్దు అని చెప్పిన విశ్వామిత్రుడు ఇప్పుడు వెంటనే నా మనసు మారిపోయి ఇప్పుడు ఆవు కావాలనిపించింది నీకు ఒక ఆవు నీకు ఒక లక్ష ఆవులు ఇస్తాను ఆ ఆవు మాకు ఇచ్చేసే ఎందుకంటే ఇది ఏమని ఒక కొత్తది ఏమైనా ఉంటే ఏదో ఒక రత్నాలు ఉంటే ఆ రత్నాలు వచ్చేసి రాజుకు చేరాల ఇది గోరత్నం ఒక ఊర్లో ఒక కొత్త డైమండ్ ఏదో దొరికిందంటే ఆ కాలంలో ఎట్లా అంటే సిస్టమ్ అది రాజుకి ఇచ్చేయాల అది రాజుకు సంబంధించింది ఇది గోరత్నము ఆవుల్లో ఒక విశేషమైన ఆవు అట్లా రత్నం వచ్చి రత్నహారుడికి ఉండాల రాజుకు ఉండాల ఇది గోరత్నం నా దగ్గర ఉండాల ఒక లక్ష ఆవులు ఇస్తాను తీసుకో ఈ ఒక ఆవు నాకు ఇచ్చే అంటున్నాడు అయితే అన్నాడు ఆయన అన్నాడు లేదబ్బా ఈ శబల మా జీవ జీవనాధారం ఇది మా జీవితం దీనివల్ల గడుపుతా ఉంది నేను గడుపుతున్నాను మళ్ళీ హవ్య కవ్యాలకు ఇది కావాలా హవ్య కవ్యాలు అంటే హవ్యాలంటే దేవతలకు అంత ఇచ్చేది కవ్యాలంటే ఈ పిత్ర అది పితృలకు అంత ఇచ్చేది దానికంతా దీని పాలు నెయ్యి ఇదంతా కావాలా మాకు మీ నీవేమనుకుంటున్నావు మేము ప్రతిరోజు మంచి ఆవును పెట్టుకొని పంచభక్ష పరమాన్నం చేసుకొని తింటున్నాం అనుకున్నావా అట్లంత ఏం లేదబ్బా మేము మేము మామూలుగా మా దాంట్లో చాలామంది నీళ్ళు తాగలేని వాళ్ళు ఉన్నారు కొంచెం మంది నీళ్ళు తాగేవాళ్ళు కొంచెం మంది దాంట్లో ఆ ఎండిపోయిన ఆకు తిని బతికేవాళ్ళు కొంచెమంది ఉండేది దుంపలు తినేవాళ్ళు అంతే అన్నం అంతా వదిలేయి అన్నము ఈ మంచి మంచి నాలుగకు నచ్చే ఆహారము తినేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అంత సాధులే మంచి సాధు జీవితం గడిపేవాళ్ళు భగవంతుడు కావాలని ఉండేవాళ్ళు వీళ్ళంతా వీళ్ళంతా ఈ నాలుగు రుచికి పడ్డ పడిపోయిన వాళ్ళు కాదు కాబట్టి ఈ యొక్క ఆవుల ద్వారా మేము ఏమి ఒక భోగ జీవితం మేము గడుపుతున్నాం అనుకోవద్దు మేము పంచపక్షమే ఉన్నాము ఏం తీసుకోవట్లేదు మేము సరళంగానే ఉన్నాము జస్ట్ ఇది దేవుడు ఒక సేవకి ఇది బాగా మాకు ఉపయోగపడతా ఉంది యజ్ఞాలకు నెయ్యి కావాలా భగవంతుడికి నివేదన చేయడానికి వెన్న కావాలా పాలు కావాలా పెరుగు కావాలా దానికంత ఇది ఇస్తూ ఉంది అట్లయితే భగవంతుని ఒక సేవలు మేము వాడుతున్నాం కానీ మా ఒక ఇంద్ర సుఖాలని దీని ఇంద్ర సుఖాల కోసం దీన్ని పెట్టుకోలేదు తప్ప రాజా అని చెప్తా ఉంటే ఈయన డిమాండ్ పెంచుతున్నాడు ఓహో ఒక లక్ష గోలు సరిపోవట్లేదేమో ఈయన కొద్దిగా ఇంకా కొద్దిగా పెంచేసి చూస్తామని చెప్పేసి పద్నాలుగు వేల ఏనుగులు ఇస్తాను దానికి బంగారు గొలుసు దానిపైన కూర్చోడానికి బంగారు పల్లెకి దానికి నిగ్రహించడానికి బంగారం అంకుశం పదకొండు వేల గుర్రాలు దానికి దానికి బంగారు నగాలు దానికి బంగారు రథాలు ఒక కోటి గోవులు ఇస్తాను రత్నం ఒక రాశి ఇస్తాను ఏం కావాలో నీకు వజ్ర వైడూర్యాలు ముత్తు మాణిక్యాలు పకడాలు ఏం కావాలో చెప్పు వెండి బంగారాలు నేను చెప్పట్లే నీవెంత చెప్తావు అంత ఈయన ఒక మాట అర్థం చేసుకోలేక ఈ పిచ్చివాడితోటి ఏం మాట్లాడేదని అర్థం కాకుండా వశిష్ఠుడు ఊరికి నుండిపోతాడు ఒక్కసారి చెప్పినాడు లక్ష గోవులు ఇస్తానని చెప్పేసి ఇప్పుడేమో కోటి గోవులకు వచ్చినాడు ఇంకా ఈయనకి నా మాటలు అర్థం కావట్లేదు ఈయనతోటి మాట్లాడేదివే ఇంకా వ్యర్థం అని చెప్పేసి వశిష్ఠుడు ఉండిపోతాడు ఊరికే నుండిపోతాడు ఊరికే నిండిపోతే ఆ ఆవుకు శబలని పట్టుకుని అట్లే లాక్కుండా వస్తున్నాడు లాక్కుండా వస్తే ఇది ఆయన అట్లే ఒకసారి కుమ్మేసి పరిగెత్తుకుని వచ్చింది వశిష్ఠుని ఒక ఆశ్రమం ముందు వశిష్ఠుడు ముందు వచ్చి నిలబడింది అంబా అని పిలిచింది వశిష్ఠుడు బాధతోటి చూస్తున్నాడు శబలని అడుగుతుంది ఏం అపరాధం చేసినాను నేను ఏం తప్పు అని చెప్పు నీవు చెప్పిన సేవ ఏమైనా చేయలేదా నేను ఏ అపరాధం చేసిన దానికి నన్ను ఇక్కడ నుంచి పంపిస్తున్నావు నీవు నేను ఏం తప్పు చేసినాను చెప్పు ఇంతమందికి అన్నము ఇంతమందికి తాగడానికి రకరకాల పండ్లు ఒక రసాలు అది ఇదని అన్నావు అన్నీ రెడీ చేసినాను కదా ఏం తప్పు చేసినాను ఇప్పుడు నేను ఇంతకుముందు నేను ఆ పట్ల ఇంత కోపం రాలేదే ఎప్పుడు కూడా నేను నీ కోపం నేను చూడలేదే ఏ కారణం లేకుండా నా పైన ఎందుకు ఇంత కోపపడ్డం ఒకేసారి అని అడిగితే ఆయన అన్నాడు నీ పైన ఏం కోపం లేదు నిన్ను నేనేం త్యజించలేదు నత్వం త్యజామి శబలే నిన్ను నేను వదిల నిన్ను వదలాలనుకోలేదు నేను నిన్ను వదిలేయాలనుకోలేదు కానీ రాజు వచ్చేసి నరాధిపుడు భగవంతుని ఒక ప్రతినిధి అంతేకాకుండా ఆయన ఒక గౌరవించడం నా ధర్మము నేను నిన్ను ఇప్పుడు పట్టుకోవాలా విశ్వామిత్రుడు పట్టుకొని వచ్చినప్పుడు నేను ఆపేసి నేను కట్టేస్తే విశ్వామిత్రుడు ఏమనుకుంటాడు ఈయన ఏం బ్రహ్మజ్ఞాని బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి ఆశ ఉండకూడదు కదా నేను నా శబల కామధేను దీన్ని పట్టుకొని నేను కట్టేస్తానంటే ఆయన ఏమనుకోండి ఇంకా వీడికి ఏం కోరికలు పోలేదు అన్నీ కావాలా కావాలని ఉంది వీడు ఏ రకమైన ఒక సాధు అవుతున్నాడు వీడు ఏ రకమైన ఒక బ్రహ్మర్షి అవుతున్నాడు అని రేపు శాస్త్రాలు చెప్పచ్చు నేను దానికంత తల వంచాల్సి వస్తుంది కాబట్టి నీవేం తప్పు చేయలేదమ్మా రాజు లాక్కొని పోతా ఉంటే నేను ఊరికినున్నానంటే ఈ కారణం ఏమని చెప్తున్నాడు అయితే ఆవు శబలు అడుగుతుంది నాకు తెలుసు క్షత్రియ బలానికి బలం కిన్నలో ఈ బ్రాహ్మణ బలమే శ్రేష్టమని నాకు తెలుసు అయితే నేనే ఆయన చూసుకునేదా ఒకవైపు నుంచి అంటే మంచిగా చూసుకోమని వదిలేసినాడు ఇంకా ప్లవ ప్లవ అనే చెప్పేసి ఒక సైనికుల్ని షక అని చెప్పేసి ఒక గ్రూపు వాళ్ళని సృష్టించింది ప్లవ అని చెప్పే వాళ్ళని ఒక వందలాది మందిని సృష్టించింది వాళ్ళు వచ్చేసి విశ్వామిత్రుక సైన్యాన్ని క్షణంలో నాశనం చేసినారు షక్కులు వచ్చేసి వాళ్ళు విశ్వామిత్ర సైన్యాన్ని కుక్కని కొట్టినట్లు కొట్టినారు మొత్తము కాంబోజులని ఒక సృష్టించింది యావు శబల కాంబోజుల్ని సృష్టించింది ఒక్కొక్కరు ఒక్కొక్క సూర్యుడిలాగా మెరుస్తున్నారు విశ్వామిత్ర సైన్యము కొద్దిసేపులో మొత్తం నాశనం అవుతా ఉంది మళ్ళీ అంబాని వచ్చేసింది వశిష్ఠుడు ఒక ముందు రిక్వెస్ట్ చేస్తుంది నన్ను ఆశీర్వదం చెయ్యి నీవు అనుగ్రహం చెయ్యి ఇంకో ఇంకో ఘోరమైన వాళ్ళని సృష్టిస్తాను నేను ఆయన వశిష్ఠుడు కొద్దిసేపు కళ్ళు మూసేసి మళ్ళీ కొద్దిసేపు తర్వాత కళ్ళు తెరిచేసి ఆ శబలకు ఆశీర్వాదం చేసినాడు ఆ లోపల శబర శబల ఆ పొదుగు నుంచి బర్బరా అని చెప్పే వాళ్ళని సృష్టించింది తన ఒక రోమ నుంచి హరిత అనే వాళ్ళని సృష్టించింది యోని ద్వారా నుంచి యవనులు కిరాతకులు మలద్వార నుంచి శశకులు అంత సృష్టి చేసింది అప్పుడే తినేసి కడుపు నిండా తినేసి కడుపు సాలదే సాలదే అని చెప్పేసి అంత నిండి నిండా తిన్న వాళ్ళు అంతమంది ఇంకా చెయ్యి ఎండిపోలేదు ఇంకా మీసలుండే నీళ్ళు ఇంకా ఎండిపోలేదు ఇంకా ఉన్నాయి ఆ నోరు కడిచిన కడిగినప్పుడు మీసలు గడ్డలు తడిచిపోతాయి కదా ఇంకా అది డ్రై కాలేదు అప్పుడికే వశిష్ఠుడి పైన యుద్ధానికి వచ్చిన విశ్వామిత్ర సైన్యాన్ని నాశనం చేసింది క్షణంలో వాళ్ళందరూ నాశనం చేస్తే విశ్వామిత్రుడు ఒక వంద మంది పిలకలు వాళ్ళు వచ్చేసినారు ఈయన కొట్టాలని చెప్పేసి చంపాలని వాళ్ళు దూకుతున్నారు దూకుతూ ఉంటే విశ్వామిత్రుని ఒక సైన్యము ఆయన పిల్లలు వంద మంది అట్లా దూకుతూ ఉంటే చూసినారు వశిష్ఠ మహర్షి చూసినాడు వశిష్ఠ మహర్షి చూసేసి అన్నాడు ఓంకారం చేసినాడు ఓంకారం చేస్తే ఒకటేదో మిగిలిపోయినాడు వంద మంది అట్టే అవుట్ మొత్తం చనిపోయినారు వంద మంది భస్మ రాశిగా పడిపోయినారు వశిష్ఠుడు సిగ్గుపడి బాధలు పడి తన ఒక బలానికి ఎక్కడ బలమే లేదు తను తాను ఏది రాజ్యంలో ఇంత పెద్ద విశ్వామిత్రుడు ఆయన ఒక బలం గురించి పెద్ద పెద్దగా అనుకున్నాడు ఎంత పెద్ద అధికార బలము ఎంత పెద్ద యౌవన బలము ధనబలము కులబలము అన్ని బలంకు దిక్కారు అక్కడ బాధపడిపోయినాడు ఇదా నాది పవర్ ఇదా నా నేను నాకుండేది ఇన్ని ఈ రత్నాలు పెట్టుకునే ఇంతనే దీనికి శక్తి ఒక బ్రాహ్మణుడు ఒక వశిష్ఠుడు ఒక కౌపిన కట్టుకొని ఏదో ఒక దాన్ని కవర్ చేసుకోవడానికి ఒక గుడ్డ పెట్టుకునేసి ఒక ఏదో చెక్క బొమ్మలా చెక్క దా చెక్క దాంట్లో ఒక దండ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఆయని నా యొక్క సైన్యాన్ని నాశనం చేసినాడు నా వంద మంది పిల్లల్ని క్షణములు ఒక ఓంకారం చేసి నాశనం చేసినాడు వశిష్ఠుడు తాను పెంచిన ఒక ఆవు వచ్చేసి ఇంతమందిని పొదుగుల నుంచి ఆ పేడేసే చోటు నుంచి ఆ పంచకలు పోసే చోటు నుంచి రోమల నుంచి రాక్షసులు రాక్షసుల్ని తయారు చేసి పంపిస్తూ ఉంది నాశనం చేస్తుంది ఇదా నా బలము ధన మతం పోయింది కుల మతం పోయింది అధికార మతం పోయింది బల మతం పోయింది రూపమతం పోయింది అబ్బా ఇంతే దీనికి విలువ సిగ్గుపడిపోయినాడు కూర్చొనేసినాడు బాధపడినాడు పిల్లలు చనిపోయినారని చెప్పేసి పళ్ళు తీసిన పాములాగా రెక్కల్ని కట్ చేసిన తర్వాత పక్షిలాగా పక్షులు ఉంటాయి అట్లా గ్రహణం పొందిన సూర్యుడిలాగా రావు గ్రహణం వస్తే కేతు గ్రహణం వస్తే సూర్యుడు అంత ప్రకాశమైన సూర్యుడు కూడా ఏం కనపడలేకపోతున్నాడు అలలే లేని సముద్రంలాగా అటే కూర్చొనేసినాడు ఏం చేయలేకపోయినాడు మంచి మర్యాదగా ఏదో తినేసి మంచి కడుపు నిండి దండం పెట్టి పోయి కావాలంటే రా నైట్ కూడా మాకు కావాలని చెప్పుకొనేసి తినేసి మంచిగా పోయి ఉండొచ్చు పోలే మనసు ఒక్క ఇది చూడండి వద్దే వద్దు అని చెప్పి విశ్వామిత్రుడు తిన్న తర్వాత ఎట్లా మారిపోయినాడు ఎట్లా కొవ్వు వచ్చింది అన్ని రకాల తినేసి ఆయనకే శత్రుగా ఆయనే శత్రులాగా భావించినాడు ఆవుని తీసుకొని పోవాలనుకున్నాడు కానీ కుదరలేదు ఒకే ఒక కుమారుడు మిగిలిపోయినాడు ఆ కుమారుడికి పట్టాభిషేకం చేసేసి హిమాలయానికి పోయి తాను ఉగ్రమైన తపస్సుని ప్రారంభించినాడు అక్కడ ఉరగా కిన్నర అంటే ఈ పాములు గీములు అంతా పక్క పక్కన ఉంటాయి ఫుల్లు తిరుగుతుంటాయి అక్కడ పోయి హిమాలయాలు పోయి తపస్సు చేస్తున్నాడు చాలా భయంకరమైన తపస్సు చేసినాడు శివుడు గురించి శివుడు కనపడతా ఉన్నాడు ఆ దూర్జటి ఆ భోలేనాథ్ వచ్చేసి త్రిశూల దారి అయిపోయి వృషభ వాహనం నుంచి ఎక్కుని వచ్చినాడు వస్తా అని పిలుస్తున్నాడు విశ్వామిత్రుడు కళ్ళు తెరిచి చూస్తున్నాడు నాయన ఏం కావాలో చెప్పు అని అడుగుతున్నాడు ఆయన అంటున్నాడు కిన్నర కింపురుషులు గం గంధర్వులు విద్యాధరులు చారుణులు యక్షులు ఎవరెవరున్నారా ఈ ప్రపంచంలో పద్నాలుగు లోకములు ఎవరెవరి దగ్గర ఎటువంటి ఎటువంటి ఆయుధాలు ఉంటాయో అదంతా నా చేతులు ఉండాల శివుడు అన్నాడు సరే తర్వాత ధనుర్వేదము ధనుర్వేదలు ఉండే అష్టశస్త్రాలు నాకు సింపుల్గా రావాలా నేనేం కష్టపడకూడదు మళ్ళీ నేను దాని గురించి ఏం తెలుసుకోలేనికి పోను నీవు తత్వస్థానాల ఇన్స్టెంట్గా నాకు అది రావాలి అంతే నేను దాని గురించి నీవేద నేను మంత్రాలు చెప్తానని మంత్రాలు చెప్పేసి ఆ మంత్రాలు నేను ఒక పన్నెండు సంవత్సరాలు చదివేసి తర్వాత నాకేదో పెద్ద అస్త్రం వచ్చేసి అటువంటిదంతా నాకొద్దు నేను ఏ మంత్రాలు చదివాను నా దగ్గర అన్ని రకాల అస్త్రాలు ఉండాలి నీవు తతాస్తం చెప్పాలో నా దగ్గరకు రావాలి అంతే నేను దాని గురించి దాన్ని సిద్ధించడానికి అంత పోను అదంతా ఒక్కొక్క అస్త్రం తీసుకోవాలంటే వాళ్ళు ఎన్నెన్నో సమస్యలు తపస్సు తీసుకోవాలా ఎన్నో సంవత్సరాలు వాళ్ళకి సేవ చేయాలా రేర్గా ఇస్తారు విభీషణుడు చాలా వరం అంత ఇచ్చిన తర్వాత కొద్దిగా హంబులు గడిగితే బ్రహ్మాజీ మీరు ఇంకా ఏమైనా ఇవ్వాలనుకుంటే నాకు ఒక బ్రహ్మాస్త్రం ఇస్తే బాగుంటుందంటే సరే బ్రహ్మాస్త్రం మంచోడు కదా అని చెప్పేసి బ్రహ్మదేవుడు విభీషణక అంత ఒక ప్రేమలు ఇచ్చినాడు అట్లా ఒక రేర్గా ఇస్తారు కానీ మామూలుగా ఈరు అట్లాంటి ఆయుధాలనంతా ఈయన వచ్చినాడు చూడండి నాకు అన్నీ కావాలన్నాడు ఎట్లుంటుంది నేను పైలట్గా ఏమి ట్రైనింగ్ ఏమి తీసుకోను ఫ్లైట్ లోపల కూర్చుంటాను కూర్చోగానే నాకు విమానం ఎట్లా తోలేదు నాకు తెలిసి ఉండాలంటే ఏమది కొద్దిగా నేర్చుకోవాలి కదా ఆహా నేర్చుకోవడానికి నాకు టైం లేదు నీవు తతస్థం అన్నలా నాకు అది రావాలంటున్నాడు ఇంకేం చేసేదో శివుడు సరి అని చెప్పేసినాడు ఇంకా సరి అన్నంగానే లోపల మంట ఉంది నిండ ఉంది కదా వశిష్ఠుడి పైన ఫుల్ మంట ఉంది తట్టుకోలేకపోతున్నాడు అన్ని రకాల అస్త్రం దొరికింది శివుడు తతాస్తు అన్నాడు ఇంకా రాగానే ఆ లోపల మంటకు తగ్గట్టు ఒక బయట ఒక మంట ఆగ్నేయాస్త్రం పట్టుకుని వచ్చినాడు ఆగ్నేయాస్త్రం మొత్తం కాలుస్తూ ఉంది వశిష్ఠుని ఒక ఆశ్రమము వశిష్ఠుని అంటే ఆ చెట్లు ఆ వేదాలు చదవడానికి కూర్చొని ఆ దర్భాసనము అన్ని చకచక కాలుతా ఉంది పిల్లలు భయపడి పారిపోతున్నారు ఋషులు మునిలు పరిగెత్తుతున్నారు ఆవు అరుస్తూ ఉంది దూడలు అరుస్తూ ఉన్నాయి విపరీతమైన అందరూ భయపడి భయపడి ఆ చెట్లంతా కాలిపోతూ ఉంది ఏమిది ఏమిది ఎక్కడ భయపడద్దు భయపడదు నేను చూసుకుంటాను నేను చూసుకుంటున్నాడని చెప్పేసి వశిష్ఠుడు లోపల నుంచి చెప్తా వస్తా ఉన్నాడు నేను చూసుకుంటున్నాను మీరు భయపడొద్దు భయపడద్దు అని చెప్తున్నాడు ఆ లోపల ఎవరు వీడి ఇంత పొగరుపోతని చూస్తూ ఉంటే ఆయనే ఇంతకుముందు గొడవ పెట్టిపోయినాడు కదా విశ్వామిత్రుడు వచ్చినాడు మళ్ళీ ఆగ్నేయాస్త్రం పట్టుకొని వస్తూ ఉంటే ఈయన ఒక్కసారి చూసినాడు వాడొక్క కొవ్వుని దిం దింపేస్తానని చెప్పేసి విశ్వామిత్రుని చూ చూస్తాడు వశిష్ఠుడు అట్లే ఆ ఆగ్నేయాస్త్రము చల్లపడిపోయింది మొత్తం ఊరు ఊరు చల్లపడిపోయి వర్షం పడినట్ల మట్లి చెట్లంతా పచ్చగా అన్ని వనస్పతులు మళ్ళీ యథావిధంగా అన్ని ఆశ్రములు ఉండే అన్ని ఒక వాళ్ళదొక సింహాసనంలో అన్ని కరెక్ట్గా ముందు ఉండే విధంగానే అన్నీ దర్భాసనాలు అక్కడక్కడ ఉంటాయి వేదాలు పెట్టుకునేది పెద్ద పెద్ద ఆసనాలు ఉంటాయి అన్నీ అట్లే ఉంది మండుతోంది ఈయనకైతే కోపం రెట్టింపు అవుతా ఉంది ఏమిది ఇంత మంచి పనిచేయట్లేదు పనిచేయట్లేదని చెప్పి సంతాపన అస్త్రం సంతాపన విలాపన అంటే వాడు అట్లే కడుపును పెట్టేస్తాయి కడుపును కడుపు నొప్పి వచ్చినప్పుడు ఎట్లా మనిషి కూర్చుంటాడు చూడండి అట్లా కూర్చుంటాడు కింద పడిపోతారు సంతాపన విలాపన అస్త్రం అంటే అటువంటిది ఒక అస్త్రం వదిలేసినాడు ఏం కాలేదు మోహనాస్త్రం తీసుకున్నాడు మోహనాస్త్రం ఎట్లా ఉంటుందంటే ఆ వశిష్ఠుని యొక్క శిష్యులే విశ్వామిత్రులా కనిపిస్తూ ఉంటారు మోహనం చేస్తుంది మ్యాజిక్ చేస్తాయి అది వశిష్ఠుడు ఇంకా నా శిష్యుల్ని ఆయన శిష్యుల్ని ఒక చంపేస్తా చంపని చెప్పేసి ఆయన బ్రహ్మర్షి అంటే ఏమని చెప్పేసి ఈ ఈ రాజ్యం అనుభవించిన విశ్వామిత్రుడికి ఇది అర్థం కాలేదు కొన్ని క్రౌంచస్త్రం క్రౌంచస్త్రం ఎట్లా అంటే చెవుల కడ వచ్చేసి పెద్ద పిడుగులు పేలుతాయి చూడండి అట్లా పేలుతాయి మనుషులు ముక్కలు ముక్కలైపోతాడు అటువంటిది అస్త్రం తీసుకున్నాడు ఇంకొకటి మనము ఇంకొక అస్త్రం వచ్చేసి ఎట్లా ఉంటుందంటే పాడినంత ఇది చేయడానికి ఏమంటారు ఒడ్లు ఒడ్లును దంచడానికి ఒక వాడతారు చూడండి పెద్ద రోకలి కర్రలాగా కర్రల కింద ఇనుము ఉంటాయి అటువంటిది ఒక అస్త్రము అది ఏం చేస్తుందంటే ఈ ఒడ్డుల నుంచి ఎట్లా బియ్యం సపరేట్గా వస్తుందా అట్లా దం ఆ అస్త్రం వదిలేస్తే మనిషిని అట్లా దంచేసి ఆత్మని సపరేట్గా తీసేస్తాయి ఆత్మ శరీరాన్ని మార్ సపరేట్ సపరేట్ చేస్తాయి అటువంటిది ఒక అస్త్రం వదిలేసినాడు అటువంటిది ఒక అస్త్రం వదిలేసినాడు ఎవరికేం కాలేదు పైశాసిక అస్త్రం అని చెప్పేసి ఇంకొక అస్త్రం తీసుకున్నాడు ప్రతి ఒక్క మనిషి దగ్గరే భూత ప్రేత పిచాచలు వచ్చేసి అరుస్తూ ఉంటాయి ఒక భూతల్ని చూస్తేనే ఒక ఒక పిశాచి చూస్తేనే మనిషి మూడు రోజు మూడు రోజుల లోపల భయపడతాడు చచ్చిపోతాడు ఏమేమో జరుగుతుంది సో ఇటువంటిదంతా చేస్తున్నాడు ఆ పైశాచికం అది అన్ని అన్ని చోట్ల వచ్చేసి అరుస్తూ ఉంది భయపుటిస్తుంది ఏం కాలేదు ఇంకొక అస్త్రం తీసుకుని ఉంటాడు జృంభణ అని చెప్పేసి జంబణ అంటే ఎట్లుంటుందంటే మనము చాలాసారి లూజ్ మోషన్ అయ్యి బాత్రూమ్ పోయేసి పోయేసి నిలబడలేక పడతాం చూడండి ఏ మొక్క బాడీలో శక్తి లేకుండా అట్లాంటిది ఒక నిత్రాణం చేస్తాయి శక్తి అంతా తీసేస్తాయి బాడీ నుంచి కొద్ది కూడా కొద్ది కూడా ఉండదు పడిపోతాడు వాడు అటువంటిది ఒక జంబణాస్త్రం అని తీసుకున్నాడు ఏం కాలేదు అర్థవాద శుష్కవాద అని తీసుకున్నాడు ఒకటేమంటే పూర్తిగా అది ఇది చేస్తాయి పూర్తిగా తడిపిస్తాయి ఈ బ్రెడ్ అంతా కొన్నిసారి పాలు ముంచేసి ఇట్లా పైకి తీసుకుంటే అట్లే బాగా తడిచిపోతే పీస్ పీస్గా మనకు సపరేట్గా వస్తాయి చూడండి అట్లా చేస్తే అది అట్లా చేసేస్తున్నాడు అట్లాంటిది ఒక అస్త్రం అంటే ఈ మనుషులు అట్లే నాంతారు ఆ అస్త్రంతో నానేసి బాగా నానేసి ఎముకలంతా ఫుల్ నానిపోయి సపరేట్ సపరేట్ కింద పడుతుంది అన్ని ముక్కలు కింద కింద పడతాయి అటువంటి అస్త్రం అటువంటి అస్త్రం తీసుకున్నాడు అటువంటి అస్త్రం తీసుకునేసి అందరూ నానిపోయి ముక్కలు ముక్కలై కింద పడతారు అనుకున్నాడు కానీ ఎవరు నానలేదు ఏ ముక్కలు ముక్కలు కింద పడలేదు తర్వాత దాంట్లో ఎండిపోయే విధంగా బాగా అక్కడుండే అన్ని ఋత్విజులు పెద్ద పెద్ద మంత్రం తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ ఒక ఆకులాగా ఎండిపోయిన ఆకులాగా ఎండే విధంగా చేసేస్తున్నాడు ఎండే విధంగా చేసేసి అట్లే ఎగిరిపోయే విధంగా కానీ ఏ మాత్రం ఎవరికి ఏం కాలేదు ఇంకా కొన్ని అస్త్రాలు ముడి ముడి అంటే బంధించేస్తాయి అది అక్కడ ఒక వాళ్ళని ఒక్కొక్కరిని బంధించే విధంగా చేస్తాయి కట్టేస్తాయి ఫుల్ కట్టేస్తాయి అది కట్టేసి వాళ్ళు అట్లా గాలి విసిరేస్తాయి అది ఒక్కొక్కరిని పట్టుకొని గాలి విసిరేస్తే భయపడేసి వస్తారు వాళ్ళు అటువంటిది ఒక అస్త్రం తీసుకున్నాడు ఏ ఎన్ని రకాల అస్త్రాలు ఉందో ఊహించలేము దాన్ని చెప్తా పోతే మూడు మూడు క్లాసులు వస్తాయి అనుకుంటున్నా అస్త్రాలే ఇన్ని రకాల అస్త్రాలు వదిలేస్తున్నాడు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వస్త్ర వస్తూ ఉంది అస్త్రాలు ఏం కావట్లే మామూలుగా కట్టేసి అస్త్రం చూడండి దాంట్లో వెరైటీ వెరైటీ ఉంటుంది గంధర్వముడి యమముడి అని పెట్టుకుంటారు వాళ్ళు గంధర్వుడు కట్టినట్లు అది ఏ ఊరు తీయలేరు మనము అది ఇంకా చెప్తే మహాభారత కథలు అంతా వస్తాయి మహాభారతలు మహాభారతలంతా ఇదంతా వస్తాయి యాక్చువల్లీ ఆ గంధర్వ అటువంటిది యమముడి యమదూతులు ఎట్లా ఈ ఆత్మని కట్టేసి యమలోకానికి లాక్కొని పోతారు అంత స్పీడ్గా లాక్కొని పోయినా కానీ ఎక్కడ ఏం కాకుండా యమ యమ పాష నుంచి ఆత్మ బయటకు రాకుండా అటువంటిది ఒక ముడి ముడియేస్తారు దానికి అటువంటి అంత ముడిలో ఉండే అస్త్రాలు అన్ని రకాల అస్త్రాలని ప్రయోగించినాడు ఒక్క అస్త్రం కూడా పనిచేయట్లేదు అన్ని నిష్క్రియమైపోయింది ఒక్కటి కూడా పనిచేయాలి అన్ని రకాల లాస్ట్కు చిట్ట చివరికి బ్రహ్మాస్త్రం తీసుకున్నాడు బ్రహ్మాస్త్రం తీసుకుంటే అట్లే తీసుకునేసి బ్రహ్మాస్త్రంకు జస్ట్ మంత్రం అది ఏ గడ్డి పూస తీసుకుని కూడా ఆ మంత్రం ఒక చెప్తే చాలు అది రెడీ అవుతాయి బ్రహ్మాస్త్రం ఎట్టంటి దగ్గర బాణమే ఉండాలని ఏం లేదు ఆ రెడీ చేసే లోపల పెద్ద లాగా వస్తూ ఉంది ప్రతి ఒక్కరు ప్రాణాలు అట్లే బయటకు వచ్చినట్లు అనిపిస్తుంది ప్రాణము శరీరం నుంచి బయటకు వచ్చినట్లు అన్ని జీవరాశులు అరుస్తున్నాయి గట్టిగా దేవతలు వచ్చి చూస్తున్నారు ఒక సైడ్ నుంచి ఏం చేస్తుంది కింద ఏం జరుగుతుందని చెప్పేసి పక్షులంతా ఎగిరి పడుతున్నాయి పెద్ద సునామీ వచ్చినట్ల పెద్ద చండమారుతం వచ్చినట్ల పెద్ద తుఫాన్ లాగా మొత్తం ఏమేమి ఉంది అందరు భయపడిపోయినారు ఏం జరుగుతుందని చెప్పేసి ఆ బ్రహ్మాస్త్రం వదిలేసినాడో ఈయన ఏం చేయట్లే వశిష్ఠుడు ఆ బ్రహ్మదండం బ్రహ్మదండం తెలుసు కదా ఆ ఋషులంతా మీరు సినిమాలంతా చూసి ఉండొచ్చు చే చేతుల కింద తపస్సు చేసే ముందు ఒక చేతుల కడ ఒక చెక్కది ఒక ఉంటుంది చూడండి లాగా ఒక షే వైలాగా ఉంటాయి అటువంటి దానిపైన చెయ్యి వేసుకునేసి జపం చేస్తున్నాడు జపం చేస్తూ ఉంటే బ్రహ్మాస్త్రం వచ్చింది వచ్చేసి ఆ బ్రహ్మదండానికి తగులుకునింది అట్లే ఈ బ్రహ్మర్షి అయిన వశిష్ఠుని యొక్క శరీర లోపలకు ప్రవేశించింది లోపలికి ప్రవేశించి ఈ పిల్లలకి దీపావళి టైం ఒక ఆడుకోవడానికి ఒకటి ఇస్తారు దానికి ఏమంట తెలుగులో ఏమంట తెలియదు పిల్లలు దానికి మంట పెట్టేసి చేతులు తిప్పుతూ ఉంటారు చూడండి కటకట కటకట చిన్నగా స్పార్క్ వస్తూ ఉంటుంది ఏం దాంట్లో డేంజరస్ ఏం కాదు అంత మిగిలిన టపస్ లాగా అంత మిగిలిన క్రాకర్ లాగా భయపడేదంతా ఏం కాదు సింపుల్గా ఉంటాయి చేతులు పట్టుకుని పిల్లలు తిప్పుతూ ఉంటారు అటువంటి దాన్ని వదిలే అది ఏమైందంటే ఈ బ్రహ్మాస్త్రం లోపలికి పోయేసి వశిష్ఠుడు ఒక రోమ నుంచి పటపట పటపట అని చెప్పేసి బయటకు వస్తూ ఉంది ముక్కలు ముక్కల్లాగా ఏం కాలేదు వశిష్ఠుడుకు ఇంత కష్టపడి తపస్సు చేసుకుని అన్ని పెద్ద పెద్ద తపోబలంలో అన్ని తీసుకుని వచ్చినాడు సిగ్గుపడిపోయి ఇదేనా బలం ఇది ఇది ఏం బలం చెప్పేసి సిగ్గుపడిపోయినాడు దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేనా బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతానిమే ఒకే ఒక బ్రహ్మదండము నేను ఇంత కష్టపడి తపస్సు చేసి సంపాదించిన అన్ని అస్త్రాలకు ఒక వాల్యూ లేకుండా చేసిందే ఇది ఒక బ్రహ్మర్షి యొక్క పవరా ఆశ్చర్యపోతున్నాడు ఇది ఈ దిక్కుమాల క్షత్రియబలం ఎవరు కావాలా ఊరికే రాజ్యము రాజ్యము ఏనుగులు గుర్రాలు అని చెప్పేసి దీని వెనకాల దాని వెనకాల పౌరుల వెనకాల మంత్రుల వెనకాల తిరగడం ఇదంతా మనకు అవసరం లేదని చెప్పేసి చాలా ఇది అవుతున్నాడు హర్ట్ అవుతున్నాడు ఇది వద్దు నాకు ఈ క్షత్రియ బలమే వద్దు ధిక్కారం దీనికి డౌన్ డౌన్ అంటాం కదా బ్రహ్మ బలం బలం దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం బలం నిజమైన బలం వచ్చేసి అది బ్రాహ్మణ్ ఒక బలం బ్రహ్మ తేజస్సు ఒక బలం ఒక్క బ్రహ్మదండం ఒక చెక్క ముక్కలాగుంటాయి ఏకేనా బ్రహ్మదండేనా సర్వాస్త్రాణి హతాని మే ఏమిది ఒక చిన్న బ్రహ్మదండము నా ఒక అన్ని అస్త్రాల్ని నాశనం చేసి పడేసిందా ఇదా అని చెప్పేసి బాధపడినాడు తర్వాత ఇంకా అక్కడి నుంచి వదిలేసిపోయినాడు మళ్ళీ వశిష్ఠుని యొక్క ఆశ్రమంలో యథావిధిగా అన్ని రకాల యజ్ఞయాగాదిలో హోమాలు అన్నీ నడుస్తూ ఉంది ఇంకా విశ్వామిత్రుడు భార్యని తీసుకుని పోయి దక్షిణ వైపుకి వెళ్తాడు ఇంతకుముందు అక్కడికి వెళ్ళినాడు హిమాలయాకి వెళ్ళినాడు మనం ఎట్లా కొన్ని చోట్ల పండుకొని నిద్ర రాలేకపోతే ఇంకొక ప్లేస్ మార్చుకొని ఇంకొక చోటకి వెళ్తాం కదా అట్లా ఇంకొక చోటకి వెళ్ళాలని చెప్పేసి దక్షిణ వైపుకి వెళ్ళినాడు దక్షిణ వైపుకు వెళ్ళేసి వశిష్ఠుడి పైన పగ ఉన్నాయి లోపల కోపలు ఉన్నాయి అది ఎక్కడ పోలేదు మళ్ళీ అన్నాహారం అంతా స్వీకరించకుండా మళ్ళీ కందమూలలే తీసు తీసుకునేసి దుంపలు ఇదంతా తినేసి మనస్సుని నిగ్రహించుకొని ఘోరమైన తపస్సుని ఆచరించినాడు అటువంటి సందర్ అటువంటి యొక్క సమయంలో గృహస్థ ధర్మంలో ఉన్నాడు భార్య పక్కనే ఉంది ఆయనకు అవిష్కంద మధుష్కంద దృఢనేత్ర అనే పిల్లలు కూడా పుడతారు కొన్ని వేల సంవత్సరాలు తపస్సుని ఆచరిస్తున్నాడు అప్పుడుకు బ్రహ్మదేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి బ్రహ్మదేవుడు ఆయన ఒక ఘోరమైన తపస్సుకు మెచ్చుకొనేసి రాజర్షి అని పిలిచినాడు ఇంత కష్టంగా తపస్సు చేస్తే ఇంత ఘోరమైన తపస్సు చేస్తే వెయ్యి సంవత్సరాలు అర్థం చేసుకోండి ఏకదశికి ఒక రోజే మనకు దుంపలు తింటే ఎప్పుడు ద్వాదశి వస్తుందని వెయిట్ చేస్తుంటున్నాము వెయ్యి సంవత్సరాలు ఒట్టి దుంపలే తినేసి తపస్సు చేస్తే ఆయనకు దొరికిన పదవి ఏమంటే ఇంతకుముందు రాజుకున్నాడు ఇప్పుడేమో బ్రహ్మ బ్రహ్మదేవుడు వచ్చేసి రాజర్షి అని ఒక పిలిచి పిలుపు పిలిచినాడు అంతే రాజర్షి అయిపోయినాడు ఇంక దాంట్లో ఏం నచ్చలే ఏదో ఒక చిన్న ప్రమోషన్ వచ్చినట్లు వచ్చింది బ్రహ్మర్షి నుంచి ఇది సామాన్య రాజు నుంచి రాజేష్ అయిపోయినాడు ఆ సందర్భంలో ఒక ఇక్ష్వాకు కులంలో ఒక రాజు త్రిశంకు అనే రాజు వాడుకొక పిచ్చి ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని చెప్పేసి రకరకాల యజ్ఞాలంతా చేసినాడు వంద సంవత్సరాలు వంద యజ్ఞాలంతా చేసినాడు వంద యజ్ఞాలు చేసినా కానీ ఎన్ని యాగాలు చేసినా కానీ ఆయనకి దేవత భగవంతుడు ఎవరు అనుగ్రహించలేదు ఎందుకంటే ఈ శరీరం స్వర్గానికి పోవడానికి లేదు ఒకవేళ పోవాలంటే దేవతలను తీసుకుని పోవాలా దేవదూతులు వాళ్ళన తీసుకుని పోవాలా లేకుండా ఆయన చేసిన పుణ్యాల ద్వారా పోవాలా అంతేగాని ఈ శరీరం కాదు వాళ్ళు తీసుకుని పోతే ఓకే అట్లే శరీరంతో పోయిన వాళ్ళు ఉన్నారు అది వాళ్ళ దేవతలు వచ్చి తీసుకుని పోయేది ఒక పుణ్యం ప్రకారం పోవడం అంటే అది చాలా కష్టం అది అది అంత కుదు కుదిరే పని కాదు శాస్త్రం దాని గురించి ఏం లేదు వెనకన గొప్ప గొప్ప భక్తులు వైకుంఠకు పోయింది ఉన్నాయి స్వశరీరంతో వైకుంఠకు పోయింది ఎన్నో ఉన్నాయి మహారాష్ట్రలో సంత తుకారాం మహారాజు కేరళలో పూందాన గురువాయూర్లో పూందాన అనే భక్తుడు ఆంధ్రలో భక్త రామ్దాస్ అట్లా చాలామంది ఈ శరీరంతో వైకుంఠకు పోయింది ఉన్నాయి కానీ శాస్త్రంలో ఈయన కోరిక వచ్చేసి భక్తి చేసి అట్లాంటి పిచ్చి ఆశలు పెట్టుకున్న భగవంతుడు కొంతమంది అనుగ్రహించినాడు కానీ దేవతలు అటువంటి వాళ్ళు కాదు వీడిని సరళంగా ఈయనేదో నాకు ఇదే శరీరంతో నేను దేవతలోకం పోవాలా దేవతలతో కూర్చొని నేను భోజనం చేయాలంటే అది అంత సరి అంత చిన్న విషయం కాదు ఇంకా త్రిశంకు అక్కడ ఉండే ఆస్థానంలో ఉండే అన్ని యాజ్ఞికుల దగ్గర అడుక్కునేసి పెద్ద పెద్ద తపస్సు అంతా చేసుకునేసి యజ్ఞాలు అంతా చేసేసి ఏమేమి చేసినా కానీ ఆయనకు స్వర్గానికి పోవడానికి కుదరలేదు తర్వాత వాళ్ళ కులగురు అయిన వశిష్ఠుని పోయి కలుస్తాడు వశిష్ఠుని కలిసేసి తన ఒక కోరికని చెప్తాడు నాకు ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని చెప్తే వశిష్ఠుడు నేను చదివిన వేదాలు ఇది లేదబ్బా ఇదంతా నేను చేయలేను దీని నా వాళ్ళ కుదరదు ఇటువంటి పని చేయడానికి ఇది నా వాళ్ళ కుదరదు నేను వేరే ఎవరన్నా చూసుకోపో అని తిట్టేస్తాడు తర్వాత అక్కడి నుంచి ఆయన ఒక పిల్లల దగ్గరికి వెళ్తాడు వశిష్ఠుని ఒక పిల్లలు వంద మంది వాళ్ళకి పోయి దండం పెట్టేసి వాళ్ళకి చెప్తాడు నేను ఒక యజ్ఞం చేయాలనుకున్నాను నేను ఒక యాగం చేయాలా మీ నాన్నని అడిగినాను మా కులగురు వశిష్ఠుని అడిగినాను అయితే వశిష్ఠులు దీనికి ఒప్పుకోలేదు ఎంత డబ్బులు అయినా పర్వాలేదు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఒక యజ్ఞం చేయండి నేను ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలా అయితే వాళ్ళ కోపం వచ్చింది ఒక సూర్యవంశంలే అటువంటిది ఒక ఇదే లేదు ఇక్ష్వాకు కులంలే లేదు ఒక గురువుని తిరస్కరించిన వాళ్ళు గురువు ఒక మాటని ధిక్కరించిన వాళ్ళు ఇక్ష్వాకు వంశాలు పుట్టలేదయ్యా నీకు ఇట్లాంటి పిచ్చి కోరికలు ఎట్లా వచ్చింది వశిష్ఠుడు కుదరలేదంటే అక్కడికి ఆగిపోలిసింది గురువుకు అపరాధం చేసే భావన నీకెందుకు వచ్చింది ఇది పిచ్చి కోరిక ఇది కుదరదు దరిద్రుడ పోయి ఇక్కడి నుంచి చండల జన్మం నీకు రానని చెప్పేసి శాపం పెడతారు వశిష్ఠ ఒక వంద మంది పిల్లకాయలు కోపంతో గురువు ఒక మాటని ధిక్కరించి మళ్ళీ మా దగ్గరికి వచ్చినావా అని చెప్పేసి కోపంతో శాపం పెట్టినారు శాపం పెడితే ఇమీడియట్లీ ఆయనకు అప్పటికప్పుడే చండాల జన్మం ప్రాప్తి అయింది పొడుగైన వెంట్రుకలంతా వెళ్ళిపోయింది పొట్టి పొట్టి వెంట్రుకలు వచ్చేసింది అంత తేజస్సుగా ఉన్నాడు అగ్నిలాగా తేజస్సుగా ఉండేవాడు నల్లగా అయిపోయినాడు శరీరంలో ఉండే బంగారు నగలంతా ఇనుము నగలు అయిపోయింది మొత్తం ఐరన్ అయిపోయింది బాడీ అంతా బాడీలు ఉండేది మంచి పట్టు పీతాంబరం ఉండింది అది వచ్చేసి ఒక నల్లటి కిందంత ఊడ్చే బట్టలాగా బట్ట లాంటిది అట్లాంటి తయారైపోయింది ఒక నీల నీలపు రంగుది మంత్రులు ప్రజలంతా వాళ్ళ పౌరులంతా చూసి పారిపోయినారు ఈయన చూసి ఆయనతో వచ్చిన వాళ్ళు ఈయన ఒక రూపం చూసే భయపడిపోయినారు ఒళ్ళంతా బూడిద వచ్చినప్పుడు ఏదో మంచి శ్రీగంధం మంచి ఒక పరిమళం అంతా ఉండింది చందనంతో ఇప్పుడు బూడిద ఒక స్మెల్ వస్తూ ఉంది ఒళ్ళంతా పూసుకున్నట్టు వాళ్ళంటున్న ఆయన చండల జన్మము రా నేను చెప్పంగానే చండల జన్మం వచ్చింది అప్పుడు కూడా కోరికలు పోలే చండల శరీరం అయినా పర్లేదు ఈ చండల శరీరం తీసుకుని కానీ వైకుంఠకి వెళ్ళాలని కోరిక ఉంది ఆయనకు అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరినాడు మళ్ళీ దక్షిణ వైపుకు పోతూ పోతూ ఇక్కడికి వచ్చేసినాడు విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చినాడు విశ్వామిత్రుడి దగ్గర వచ్చేసి విశ్వామిత్రుడు చెప్తున్నాడు నాకు ఒకే ఒక కోరిక స్వామి నేను ఎన్నో యాగాలు యజ్ఞాలు చేసినాను ఈ శరీరం నుంచి నేను వైకుంఠంకి వెళ్ళాలా ఆయన త్రిశంకును చూస్తున్నాడు త్రిశంకు చండాళ్ళలాగా కనిపిస్తున్నాడు ఇంకైనా వీళ్ళ కులగురు అని విశ్వామిత్రుడికి బాగా తెలుసు సరే నీకు నీవు దానికి ఏమేం ప్రయత్నాలు చేసినా అడుగుతున్నాడు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఈయన త్రిశంకుని త్రిశంకు చెప్తున్నాడు వంద యజ్ఞాలు చేసినానయ్యా చాలా ఖర్చు పెట్టినాను ఏం చేసినా కానీ నాకు ఈ స్వర్గానికి నన్ను ఎవరు పంపిలేదు మా కులగురు అయిన వశిష్ఠుని అడిగినాను అప్పుడు ఈయన కొద్దిగా రకమై అనిపించింది వశిష్ఠుడు ఏమన్నాడు వశిష్ఠుడు నిరాకరించినాడు కుదరదన్నాడు తర్వాత తర్వాత వంద మంది అన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని పోయి అడిగినాను వాళ్ళు కుదరదన్నారు అవునా అట్లా అన్నారా రారా ఒక రకమైన వశిష్ఠుడైన పగతోటి రారా ఇక్కడ కూర్చొని చెప్పేసి ఆయనతో మాట్లాడుకునేసి పక్కన కూర్చోబెట్టేసి వాళ్ళంత ఎవరు పనిపించకుండా పర్లేదు నేను యజ్ఞం చేసినాను నేను యజ్ఞం చేసి నేను పనిపిస్తాను ఏం భయపడద్దు స్వర్గం కదా కావలసింది అదే పెద్దది కాదు స్వర్గం అదేం పెద్ద కష్టమైన విచారం కాదు కూర్చోమని చెప్పేసి పక్కనే కూర్చోబెట్టేసి తన శిష్యులంతా ఉన్నారు అక్కడ అప్పటికి రాజర్షి అయినాడు కదా కొంచెమంది శిష్య బృందం అంత ఉంది శిష్య బృందాలనంతా వేరే వేరే ఊరుకు పంపిస్తున్నాడు శిష్యులారా వేరే వేరే ఊరికి వెళ్ళేసి వేరే వేరే దేశానికి వెళ్ళేసి ఎక్కడెక్కడ వేద మంత్రాల్లో ప్రావీణ్యం కలిగిన వాళ్ళు యజ్ఞంలో ప్రావీణ్యం కలిగిన వాళ్ళు అందరిని పిలుచుకొని రండి ప్రతి ఒక్కరు రావాలా ఇక్కడ ఒక పెద్ద యజ్ఞం చేయాలా యజ్ఞం చేసి మన ఇక్ష్వాకు కులంలో పుట్టిన ఈ త్రిశంకు మహారాజుని మనం ఇట్లే స్వర్గలోకానికి పంపించాలా ఇంకా అక్కడ ఉండేవాళ్ళంతా భయపడి పాప విశ్వామిత్రుడు ఒక మాటలు వినిపించుకునేసి ఇంకా వేరే వేరే ఊళ్ళకు బయలుదేరడానికి రెడీ అయినారు పిలుచుకొని రావడానికి వేరే వేరే పండితులంతా పిలుచుకొని రావడానికి వాళ్ళంతా రెడీ అయినారు రెడీ అయితే ఇంకొక మాట చెప్తున్నాడు ఎవరైనా రాలేదు పోతే ఎవరైనా ఎగతాలు చేస్తే వాళ్ళ పేరు రాసుకొని రాండి అని చెప్పేసి ఇంకొక మాట ఇది వేరే చెప్పేసినాడు ఇంకా సారీ అని చెప్పేసి విశ్వామిత్రుడు దండం పెట్టేసి శిష్యులంతా వేరే వేరే ఊరికి వెళ్తున్నారు వేరే వేరే ఊరికి వెళ్ళేసి వేరే వేరే చోట నుంచి పెద్ద పెద్ద పండితులకంతా పెద్ద పెద్ద యజ్ఞం తెలిసిన వాళ్ళంతా మాట్లాడిపించి వాళ్ళంతా ఆశ్చర్యపోతారు ఇది ఏమిరా కొత్త యజ్ఞము మనం చదివిన ఏ వేదంలో లేదే డైరెక్ట్గా స్వర్గానికి పంపించేది ఇది ఏ కొత్త యజ్ఞం మనం ఎక్కడి నుంచి చేసేది కానీ రాలేదు పోతే పేరు రాసుకొని రమ్మన్నాడు అది ఉంది మళ్ళీ ఏం శాపం పెడతాడా ఏం చేస్తాడా కోపము మనిషికి జా ఎక్కువ కోపం ఆడుకు ఇంక గతి లేదు పోకుండా ఉండలేము పదమని చెప్పేసి వాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే అన్ని సమ్మితుల్ని అది వాళ్ళ మంత్రాలతో బుక్క బుక్కలంతా పాటుకొనేసి బయలుదేరినారు అన్నీ పెట్టుకునేసి ఎద్దుల బండిల్లో అయితే ఆ వశిష్ఠుని ఒక పిల్లలు వంద మంది వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు నవ్వుకుంటున్నారు ఇదేమిది యజ్ఞము ఇంతవరకు లేని ఒక కొత్త యజ్ఞం ఇది ఒక చండాలుడు అవిశిస్తున్నాడు ఒక క్షత్రియుడు పురోహితుడిలాగా యజ్ఞం చేస్తున్నాడు ఈ చండాలుడు చేతులు ఇచ్చిన ఆవిస్ని తీసుకోవడానికి దేవతలు వస్తారా దేవతలు దిగి వస్తారా ఇది ఎక్కడైనా జరిగే విషయమా అని నవ్వుతున్నాడు వాళ్ళది పేరు రాసుకున్నారు తర్వాత ఇంకొకడు మహోదయ అని చెప్పేసి ఆయన కూడా ఇదే మాట అంటున్నాడు నేను ఇంతవరకు వినలేదా ఇది ఏ గ్రంథంలో ఉన్నాయి డైరెక్ట్గా స్వర్గకు పంపించడం యజ్ఞం చేసి దేవతలు నచ్చుకొని తీసుకొని పోలే కానీ ఇదంతా ఆయది కాదే అని చెప్పేసి ఆయన కూడా నేను రానన్నాడు ఇంకా వాళ్ళు పిల్లడైన పోయిన వాళ్ళు అందరూ రిటర్న్ వస్తూ ఉన్నారు రిటర్న్ వచ్చేసి విశ్వామిత్రుడు పెద్ద పురోహితుల ఒక సైన్యం వచ్చేసింది ఎద్దుల బండిల నుంచి కావలసిన తీర్థాలు కావలసిన ఆళ్ళ ఊర్లు ఏమేమి నదులు ఉంటాయి ఆ తీర్థాలు అన్నీ పట్టుకొని వచ్చినారు సమితులు పట్టుకొని వచ్చినారు కొన్ని ఏమేమో కొన్ని చెట్లు కొన్ని ఆకులంత ఉంటాయి కదా యజ్ఞాలకి ఏమేమి కావాలన్నా అన్ని ఆళ్ళ ఊర్లు దొరికేదన్నీ మోసుకొని ఎద్దుల బండిలు వేసుకునేసి వచ్చేసినారు చాలామంది వచ్చినారు విశ్వామిత్రుడు అందరినీ పలకరిస్తున్నాడు అందరినీ మంచిగా పలకరిస్తూ తను ఒక కోరికని చెప్తున్నాడు మన ఇక్షాకు కులంలో వచ్చినాడు త్రిశంకు మహారాజు ఆయన మనకు ఆయనకు ఒక కోరిక స్వర్గంకి వెళ్ళాలని చెప్పేసి చాలా గొప్పవాళ్ళు అనుకునే ఆ వశిష్ఠులు వశిష్ఠుని యొక్క పిల్లల దగ్గరంత పోయి అడిగినాడు వాళ్ళ కులగురుని అడిగినాడు వాళ్ళంత కుదరదన్నారు కానీ నేను ఆయనకు సహాయం చేయాలనుకున్నాను కాబట్టి మనమందరూ ఒక మంచి యజ్ఞం చేసి ఈయన డైరెక్ట్గా మనము స్వర్గానికి పంపించాలా అని చెప్పేసి ఇదంతా అయిన తర్వాత మళ్ళీ శిష్యుల్ని పిలిపించినాడు సరే అందరు వచ్చినారు కదా ఎవరైనా ఎగతాలు చేసినారా ఎవరైనా రానన్నారా ఎంతమంది రానన్నారు ఏం కథ దాని గురించి మా లిస్ట్ పేరు మొత్తం చెప్పండి అని ఇంకా వాళ్ళ పాప ఎదురుదే పేరు ఒక మహోదయుడు ఒక మహోదయుడు అనే ఒక ఋషి ఆయన రానన్నాడు ఆయన ఒకది నవ్వినాడు ఇదేమిరా పిచ్చి యజ్ఞము ఎవరురా చేసేది ఇటువంటి యజ్ఞాలు అని చెప్పేసి ఇది ఏ వేదాలు లేదన్నాడు ఒక మహోదయుడు తర్వాత ఇంకెవరున్నారు ఇంకా వశిష్ఠుని ఒక వంద మంది పిల్లకాయలు వాళ్ళేమన్నారు వాళ్ళన్నారు ఏదో క్షత్రియుడు ఏదో పురోహితుడిలాగా పెద్ద యజ్ఞం చేసిపోతున్నాడు దానికి చండాలుడు వచ్చి ఆ యజ్ఞానికి అవిషేస్తున్నాడు స్వాహా స్వాహ అని వేస్తారు కదా దేవతలేమో అన్నం లేకుండా తినడానికి అవిష లేకుండా ఈయన ఒక చండాలను చేతులు తినడానికి పరిగెత్తునొచ్చినట్ల ఇది ఏమిరో కొత్త రకాల యజ్ఞాలు ఇంతవరకు ఎక్కడ జరగలేదని చెప్పుకుని నవ్వుకున్నారని ఇంకా తోక తొక్కిన పాములాగా రగిలిపోయింది మంట లోపల బయట నుంచి మళ్ళీ కోపం వచ్చేసింది మళ్ళీ అరిచేతులు నీళ్ళు పట్టుకున్నాడు ఆ వంద మంది వశిష్ఠుని ఒక పిల్లలు భస్మీభవ అన్నాడు అంతే భస్మమైపోయి నరకలోకానికి పోయి యమునొక పాశాలను ఇరికిపోయి ఏడు వందల జన్మలు కుక్క మాంసం తిని బతకనని చెప్పి శాపం పెట్టేసినాడు తెలుసు ఆయన శాపం పెడతా కూడా పెడతాడని చెప్పేసి కానీ మేము వశిష్ఠుడు ఒక పిల్లలు ధర్మం మాకు కావాలా నరకానికి పోయినా పర్లేదు ఇంకా దిగజారిపోయినా పర్లేదు ధర్మాన్ని మనం పాటిస్తే ధర్మో రక్షతి రక్షిత ధర్మ మార్గంలో ఉంటే ఈరోజు కాదు రేపన మనకు భగవంతుడు ఒక అనుగ్రహం జరుగుతుంది కాబట్టి ధర్మం మేము మొదలము మేము వశిష్ఠుని పిల్లలంటే వశిష్ఠుని పిల్లలు అంతే సింహపిల్ల సింహపిల్లలాగానే ఉంటాయి ఏమాత్రం వాళ్ళు భయపడలే ఏడు వందల జన్మమున కుక్క మాంసం తిని బతకాల ఒకవైపు నుంచి యమలోకానికి పోవాలా బూడిదైపోయినారు అప్పుడే శాపం పెట్టగానే బూడిదైపోయినారు యమలోకానికి పోయినారు ఏడు వందల జన్మలు ముష్టికులు అని చెప్పేసి ఒక జాతిగా పుడతారు ముష్టిక అనే జాతి ఒక చండాల జాతి అది ఆ జాతిలు పుడతారు ఏడు వందల జన్మలు అయిన మా ఎన్నైనా కానీ మేము వశిష్ఠుని పిల్లలు ధర్మ మార్గానికి ఎప్పుడు ధర్మాన్ని వదిలేసిపోయేది లేదని గట్టిగా ఉన్నారు వాడికి వాళ్ళకేమో శాపము కుక్క మాంసం కోసం అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ నుంచి మహోదయుడు వాడు నిషాదుడుగా వేటగారుడుగా పుట్టనని చెప్పి శాపం పెట్టినారు అంత పెద్ద మహర్షి ఒక వేటగారుడగా పుడతాడు అయితే కానీ మనం చూడండి మనకు నెలకు వచ్చిన ఇన్కంలో కరెంటు బిల్లు ప్రొవిజన్ బిల్లు మళ్ళీ ఇంటిది రెంట్ పాలయనకి అందరికీ మనం గూగుల్ పేలు పే చేసి పే చేసి పే చేసిన తర్వాత మనకు మన బ్యాంక్ అకౌంట్లో వస్తాయి కదా యువర్ కరెంట్ బ్యాలెన్స్ ఈజ్ అని చెప్పేసి జీరో జీరో జీరో అని చెప్పి వస్తాయి కదా ఇంత మిగిలింద్ర బాబు నీదని చెప్పేసి అంత గొప్ప గొప్ప వాళ్ళకి శాపం పెడితే ఈయన దగ్గరే తపోశక్తి తగ్గింది చాలా వరకు తగ్గింది వాళ్ళకంత ఆ రోజు వరకు తెలిసిపోతాయి ఆ రోజు ఆ రోజుకి వాళ్ళు తెలిసిపోతుంది ఈరోజు ఇంత పుణ్యం చేసినాము ఇంత పుణ్యకార్యాలు చేసినాము ఇంత పుణ్యం మనకు వచ్చింది ఇన్ని రకాల పాపాలు జరిగింది ఇంత పాపం వచ్చిందని ఆ రోజుకి ఆ రోజు తెలిసిపోతుంది వాళ్ళకు ఇంకా కానీ ఏమైనా కానీ అని చెప్పేసి శాపం పెట్టేసి కొద్దిగా పవర్ తగ్గిన పర్లేదు మళ్ళీ పెంచుకుంటానని చెప్పేసి మంచిగా కూర్చొనేసి త్రిశంకుని స్వర్గానికి పనిపేయడానికి కావలసిన పెద్ద యజ్ఞాల్ని తయారు చేస్తున్నాడు ఇంకా విశ్వామిత్రుని ఒక కోపము అక్కడ ఉండే వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు కూడా చక్కగా మంత్రాలంతా ఏమైనా తేడా వస్తే మనకేం శాప పెడతాడు బాబు వీడని చెప్పేసి భయపడి చక్కగా మంత్రాలు చదువుతూ మంచిగా పోతా ఉంది యజ్ఞము మంచి స్వరాలు కరెక్ట్గా ఉంది స్వరభేదం లేదు మంత్రాలు ఏ మతకమైన ఒక తప్పు ఉచ్చారణ లేదు స్పష్టంగా ఉన్నది కానీ దేవతలు రావట్లేదు మామూలుగా ఆ కాలంలో యజ్ఞం చేయడానికి అని ఒక రాజు నిర్ణయం తీసుకుంటే దేవతలు లైన్కి వచ్చి కూర్చేవాడు ఏదో అన్నదానానికి మనం పారిపోతాం చూడండి అట్లా వరుసగా కూర్చేవాడు ఇది ఏ ఊరైనా వీళ్ళు ఒక్కరు రావట్లేదు అవిష తీసుకోవడానికి ఏదైనా మంత్రుల తేడా ఉందేమో చెప్పేసి ఒక్కసారి తన మంత్రాలంతా ఆపేసి ఆ మీరు చెప్పండి ఇప్పుడు ఆ మంత్రాలు ఋగ్వేద మంత్రాలు చెప్పండి అని చెప్పేసి వాళ్ళు కొన్ని మంత్రాలు చెప్తున్నారు ఆ పవమన సూక్త మీరు చెప్పండి మంత్రులతో కరెక్ట్గానే ఉందే అన్ని రకాలు ఇది కరెక్ట్గా ఉంది మళ్ళీ ఎందుకు దేవతలు రావట్లేదు ఇక్కడ ఏ రకమైన ఇది లేదే కానీ ఈ గురుద్రోహం చేసిన ఈ త్రిశంకుని స్వర్గానికి ఎట్లా పంపించగలుగుతాం చెప్పేసి చూస్తామని చెప్పి దేవతలు కోపంలో వాళ్ళు అక్కడి నుంచి చూస్తున్నారు పైనుంచి ఒక్కడు అవిసి తీసుకోవడానికి ఒక్కరు రాలేదు గురు శాపములు భ్రష్టుడైన వాడికి నీకు స్వర్గంలో స్థలం లేదని చెప్పేసి ఇంద్రుడు కోపంలో ఉన్నాడు నేను పంపిస్తాను చెప్పేసి ఈయన రెడీగా ఉన్నాడు నేను మిమ్మల్ని పంపిస్తాను చెప్పేసి అంత తయారైపోయినాడు ఒక్కడు కనపడట్లేదు దేవతలు ఒక్కరు రావట్లేదు స్వర్గానికి తీసుకొని పోవడానికి అవిసి తీసుకోవడానికి రాలేదు స్వర్గానికి వదిలేయండి ఈయన పైకి పంపిస్తూ ఉంటే దేవేంద్రుడు పైనుంచి ఈయన కిందకు మంత్రాలు చేస్తున్నాడు చెప్తున్నాడు మంత్రాలు స్వర్గానికి పైకి లేస్తూ ఉంది త్రిశంకుక శరీరము స్వర్గానికి ఎక్కడానికి పైకి పోతా ఉంది పైకి పోతుంటే దేవతలు భగవ ఇంద్రుడు అట్లా కిందకి కుమ్మేస్తాడు పోరా గురువు గురుద్రోహి భ్రష్టుడా ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వస్తున్నావు పైకి దిగు దిగు కిందకని చెప్పేసి ఇంకా పాయి పాయి త్రాయి త్రాయి అని చెప్పి అరుస్తున్నాడు రక్షించు రక్షించు రక్షించు కిందకు పడుతున్నాను కిందకు పడుతున్నానని చెప్పేసి ఈయన ఇక్కడ నుంచి తిష్ట తిష్ట ఆగు అక్కడ ఆగు అక్కడ ఆగు కిందకు రావద్దు ఆగు ఆగు అని చెప్తున్నాడు విశ్వామిత్రుడు ఎక్కడ ఆగదు కింద నుంచి పైకి పోయినాడు పై నుంచి కిందకు దోస్తున్నాడు మధ్యలో ఉండిపోయినాడు ఉండు దేవతలు రాలేదా అంత కొవ్వ వాళ్ళకు చూస్తాను నేను చెప్పేసి ఆలోచిస్తున్నాడు కిందకు పడే లోపల ఆ దేవతా మండలాన్ని సృష్టిస్తున్నాడు అంత కోపం వచ్చేసింది జ్యోతిష్ గణాలు రెడీ అవుతోంది నక్షత్రాలు రెడీ అవుతూ ఉన్నాయి నవగ్రహాలు రెడీ అవుతున్నారు రవి చంద్ర బుధ గురు శుక్ర శని రావు కేతు అంత రెడీ అవుతున్నారు రకరకాల రాశి నిర్మాణం అవుతుంది మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృషిక ధను మకర కుంభ మీన అని చెప్పేసి రాశులు రెడీ అవుతున్నాయి నక్షత్రాలని సృష్టించేస్తున్నాడు అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆద్ర పునర్వసు పుష్య ఆశ్లేష మృగశిర ఒక్కొక్కటి వస్తూ ఉంది ఉబ్బ మక హస్త చిత్ర స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ పూర్వషాఢ ఉత్తరషాఢ ధనిష్ట శ్రవణ శతభీష ఉత్తరభద్ర పూర్వభద్ర రేవతి ఇరవై ఏడు నక్షత్రాలు రెడీ అయినాయి ఏమ్రా దేవతలు దిగట్లేదా ఇంకా భయపడదు కొత్త స్వర్గం మనది స్వర్గం నేను నిర్మాణం చేస్తాను అక్కడ నీవే ఇంద్రుడు నేను నీకు ఇస్తాను ఇంకా రావట్లేదా దేవతలు ఎవరు కావాలో ఆ దేవతలు నేను సృష్టి చేసిన దేవతలు అని చెప్పేసి అక్కడ వచ్చేసినాడు అబ్బా దేవతలకు అక్కడ భయపడిపోయినారు ఈ గవర్నమెంట్ చూడండి ఎన్ని రకాలు మీరు డూప్లికేట్ పెట్టుకోండి గవర్నమెంట్ ఏం పట్టించుకోదు డూప్లికేట్ పాలు డూప్లికేట్ బియ్యము డూప్లికేట్ క్యాబేజ్ డూప్లికేట్ వెజిటేబుల్స్ రకరకాల డూప్లికేట్లు వస్తాయి డూప్లికేట్ చేపలు వస్తాయి డూప్లికేట్ గుడ్డు వస్తాయి ఏమేమి వస్తాయి గవర్నమెంట్ ఏమంత పెద్దదని సీరియస్గా తీసుకోదు ఏదో ఒకరోజు పట్టుకొని వస్తాయి పేపర్లు వేస్తాయి మళ్ళీ వాళ్ళు బయటకు వస్తారు అంత అయిపోయింది క్లియర్ చాలా ఐటమ్ అన్న తెలుసు కదా డూప్లికేట్ మనం చాలా మంది తెలుసు డూప్లికేట్ డూప్లికేట్ కాకుండా కూడా హైబ్రిడ్ అన్న తెలుసు ఏదో ఇంత ఇంత చిన్న పండుని ఇంత పెద్దగా చేసేస్తారు రకరకాల తయారు చేస్తారు గవర్నమెంట్ అంత పెద్ద అదొక సీరియస్ మ్యాటర్గా తీసుకోదు కానీ ఎక్కడైనా కానీ డూప్లికేట్ నోట్ ఒకటి ప్రింట్ చేయండి గవర్నమెంట్ వచ్చేస్తే అప్పుడు అప్పుడు రైడ్కి వస్తారు వాళ్ళు అప్పుడు పట్టుకొని లోపలేస్తారు మిషన్ ప్రింట్ చేసేవాడు ఎన్ని ఇంతవరకు ప్రింట్ అయిన నోట్లు మొత్తం పట్టుకుని వెళ్తారు కరెన్సీ ఒకటి డూప్లికేట్ తయారు చేయడానికి లేదు దేవతలు దేవతలని ఈయన ఈయన యజ్ఞంతో దేవతలు ఏమి సృష్టి చేసేది వాళ్ళు వదులుతున్నారా ఈయన సృష్టి చేయడానికి దిగినాడు దేవతల్ని సృష్టి చేస్తానని దిగేసినాడు అరే బాబా దేవతల్ని సృష్టి చేస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళందరూ ఏ విశ్వామిత్ర విశ్వామిత్ర ఇది తప్పు ఇది తప్పు ఇది ధర్మ మార్గం కాదు ఆగు ఆగు అని చెప్తున్నారు ఇది ధర్మం కాదు ఇట్లా చెయ్యొద్దు ఇట్లా చెయ్యొద్దు అని చెప్తున్నాడు అప్పుడుకు ఎట్లా ఒకటి విశ్వామిత్రుని కొద్దిగా మంచి మాటలు చెప్పేసి కొద్దిగా ప్రశాంతత ఆయనకి ఇప్పేసి సరే నీవు సృష్టించిన ఆ జ్యోతిష్ ఉండి దానికే మేము చేయబెట్టము అది యువతలకు ఉండని చెప్పేసి దానికి కూడా ఒక ప్లేస్ కూడా ఇచ్చేస్తున్నారు యజ్ఞము అంతా సమాప్తి అవుతూ ఉంది త్రిశంకును అటు కాదు ఇటు కాదు అని చెప్పేసి త్రిశంకు స్వర్గంలో ఉంచేసినాడు తన వశిష్ఠుని ఒక పిల్లలకి శాపం పెట్టడం వల్ల తపోబలం అంతా పోయింది చాలా తగ్గిపోయింది శక్తి లేదు తర్వాత మళ్ళీ ఏమైందని చెప్పేసి మళ్ళీ వచ్చే ప్రవచనలు మనం తెలుసుకోదాము ఇంకడగా మన కావలసిన అహం వేద్మి విషయానికి మనం ఇంకా రాలేదు ఇంకా విశ్వామిత్రుని ఒక తపస్సు అంతా అయిపోవాలా అంత బలము ఆయన ఒక శక్తి ఆయన ఒక సామర్థ్యం ఏమని తెలుసుకునేసిన తర్వాత ఇది ఏ దేని చూసి అహం వేద్మి అన్నాడు కదా నాకు తెలుసురా నీవేమో నీ గర్భములు పుట్టినాడు అనుకున్నవా రాముని నాకు తెలుసు నీ గర్భంలో పుట్టిన రాముడు కాదాయన ఆయన గర్భములు మనమంతా పుట్టినావా అని చెప్పి చెప్పి చెప్పడానికి వచ్చే పాయింట్లు వస్తున్నాయి ఇంకా అది మళ్ళీ రేపు ప్రవచనలో విశ్వామిత్రుడు ఇంకా ఏం భయంకరమైన తపస్సు చేసుకున్నాడు అహం వేద్మి నాకు తెలుసని అంత గట్టిగా వచ్చేసి చెప్తున్నాడు కదా నాకు తెలుసు నీతోటి ఉన్నాడు కదా వశిష్ఠుడు ఆయన కూడా తెలుసు ఈయన ఎవరు అని చెప్పేసి నీ యొక్క ఆశ్రమంలో ఉండే ఈ వ్యక్తి ఎవరని తెలిసి ఆయన కూడా తెలుసు అని చెప్పేసి చెప్తున్నాడు కదా ఆయన ఆ విషయం గురించి మళ్ళీ రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాము సో ఇక్కడికి ఈరోజు ఆపేస్తాము జగద్గురు శిల ప్రభుపాదికి శిల గురుదేవికి జయ నితాయ గోర్ ప్రేమనందే హరి హరి బోల్